ఉంది అది లోపల ఉండేటువంటి బుద్ధిలోకి బయట నుంచి బ్లాక్ టాప్ లో నుంచి దుమ్మంతా పోయి లోపలికి పోవడానికి అవకాశం లేదు కనుక అక్కడ ఉండేటువంటి దోషం అక్కడ ఉండేటువంటి అశుద్ధం ఏమిటి అంటే అజ్ఞానం ఎక్కడ అశుద్ధంగా ఉంది రాగద్వేషాలు అశుద్ధంగా ఉన్నాయి అభిమానాలు అశుద్ధం అహంకారం అశుద్ధం వీటినంతా మనం కడిగేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి నిర్మలంగా మార్చుకోవాలి అనుకున్నప్పుడు జలం అవసరం లేదు ఎందుకని భౌతికమైనటువంటి అశుద్ధం కాదు అది మానసికమైనటువంటి అశుద్ధం గనక కేవలం భావాలతో మనకు ఉండేటువంటి ఆలోచనలతో కలుషితమైనటువంటి అంతఃకరణ గనక దానిని శుద్ధి చేసుకోవాలంటే జ్ఞానం తప్ప మరొక మార్గం లేనే లేదు అందుకని ఇది స్వాధ్యాయం స్వాధ్యాయం అనేదానికి రెండు అర్థాలు సు అధ్యాయం స్వాధ్యాయం స్వ అధ్యాయం స్వాధ్యాయం రెండు సు ప్లస్ అధ్యాయం స్వాధ్యాయం అంటే సద్గ్రంథాలని పఠించడం వేదము ఉపనిషత్తులు భగవద్గీత పురాణాలు ఇత్యాది పవిత్ర గ్రంథాలని పట్టించడం ఏదైతే ఉందో సు అధ్యాయ స్వాధ్యాయ రెండవ అర్థం స్వ అధ్యాయ స్వాధ్యాయ అంటే స్వరూపాన్ని గురించి స్వ స్వాత్మ స్వరూపాన్ని గురించి మన స్వరూపం ఏమిటో అది మహాత్ముల దగ్గర శ్రవణం చేయడం స్వ అధ్యాయ స్వాధ్యాయ ఇది అర్థమవుతుంది అధ్యయనం స్వాధ్యాయ ప్రవచనేచ ఇది స్వాధ్యాయం గ్రంథాలను అధ్యయనం చేయడం పవిత్ర గ్రంథాలని లేదా మహాత్ములు చెబితే అది మనం వినడం అధ్యయనం సరేనా అధ్యాపనం ప్రవచనం అధ్యయనం స్వాధ్యాయం అధ్యాపనం ప్రవచనం శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడం లేదా ఎవరైనా చెబితే వినడం ఇదంతా అధ్యయనం అధ్యయనం అయిన తర్వాత అధ్యాపనం ప్రవచనం కాబట్టి పూర్వం శ్రౌత కర్మల్లో ముఖ్యంగా కర్మకాండలో ఇప్పుడు వేద పఠనం ఉందనుకోండి వేద పఠనం స్వాధ్యాయం ఆ తరువాత అధ్యయనం అయింది కదా అధ్యాపనం ఇప్పుడు నేను రాబోయే ముందు మీకు చెప్తున్నా కృష్ణ చెప్తుంటే మీరు బరికే అదంతా అధ్యాపన ప్రవచనం కిందకే వస్తుంది అర్థమవుతుంది కాబట్టి స్వాధ్యాయం మొట్టమొదటి తాను తెలుసుకోవడం తెలుసుకున్న తర్వాత ప్రవచనం దాన్ని ఇతరులకి తెలియజేయడం ఈ రెండు జరుగుతూ ఉండాలి నిత్యం అన్నిటి మధ్య అజాడ స్వాధ్యాయ ప్రవచ ప్రవచనేచన ప్రమదితవ్యం తర్వాత వస్తుంది స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం ఎట్టి పరిస్థితులు కూడా ఈ రెండు వదిలిపెట్టకూడదు నిత్యం ఉండాలి అందుకని ప్రతి దాంట్లో జోడిస్తూ వస్తున్నాడు ప్రతిరోజు ఏదో గ్రంథాన్ని చదువుతానే ఉండాలి ఇప్పుడు చూడండి వేదాధ్యయనం అంటే అందరికీ వీలు కాకపోవచ్చు ఇప్పుడు మనం ప్రవేశపెట్టామనుకోండి ఇక అన్ని నేర్చుకుంటారు మీరు కానీ ఇప్పటి వరకు చాలా నడిచాయి కదా ఒకవేళ ఇది కాకపోయినా వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తే నేశస్య విధీయతాం అపచితి కామ్యే మతిస్తజ్జతాం పాపౌఘ పరిధూయతాం ఇదంతా కూడా దానికెందుకే వస్తుంది ఇప్పుడు సాధన పంచకం విన్నారు సాధన పంచకం చెప్పుకుంటూ పోతున్నారు అనుకోండి ఓకే కాబట్టి అధ్యయనం మాత్రం జరగాలి అధ్యయనం మాత్రం జరగాలి గ్రంథ పఠనం very very very important please చాలా ఇంపార్టెంట్ కొందరు అంటారు ఏమయ్య ప్రతిరోజు చూడండి ప్రతిరోజు ఏదో ఒక పుస్తకం చదివి పడుకోవాలి ఈరోజు గ్రంథ పఠనం లేకుండా పడుకున్నాను అనుకోకూడదు పర్వాలేదు స్వామిజీ రేపు చూసుకుంటా పోనీ పర్వాలేదు రేపు తినరాదా రేపు తినండి సార్ లే ఈరోజు తినాలా రేపు పడుకో ఈ ఈరోజు ఉదయం పడుకోవాలా మధ్యాహ్నం పడుకో సాయంత్రం పడుకో అమ్మా కాబట్టి పడుకోవడం పోస్ట్ పోన్ చేసుకోలేము తినడం పోస్ట్ పోన్ చేసుకోలేము సినిమా చూడడం పోస్ట్ పోన్ చేసుకోలేము ఇది మాత్రం పోస్ట్ పోన్ చేసుకున్నాం ఎప్పటికీ రేపటికి కాదు జీవితాంతం పోస్ట్ పోన్మెంటే కుదరైతే నేను పరిచయం అయినప్పటి నుంచి కూడా రేపు నుంచి సాధన చేస్తాం అనుకునే వాళ్ళు ఉండాలి రేపు డెఫినెట్ దశమి రేపు ఏకాదశి ఏకాదశి రేపు మొదలు పెట్టేస్తున్నాను అంత తేలిక కాదు అంత తేలిక కాదు అనుకున్న